बालमोदिनी कथा शिष्टाचारः न त्याज्यः चरकाचार्यः आयुर्वेदपितामहत्वेन ख्यातः इति वयं सर्वे जानीमः एव कदाचित् सः शिष्यैः सह ग्रामप्रदेशे सञ्चरन् आसीत् औषधीयसस्यानाम् अभिज्ञानम् తేషాం ఉపయోగక్రమస్య జ్ఞాపనంచ తస్య ఉద్దేశः ఆసీత్ ఏవం సంచారావసరే కస్యచిత్ కృషిక్షేత్రే ఏకం అపూర్వం సస్యం తేన దృష్టం తత్ సూక్ష్మతయా దృష్ట్వా చరకాచార్య అవదత్ ఏతత్తు అపూర్వ సస్యం అస్య ఔషధీయ గుణాః బహవః బహూనాం రోగాణం నివారణే ఏతత్ మహోపకారం ఇది ఇదం శ్రుత్వా శిష్య అహో అస్మాకం సౌభాగ్యం ఇదానీమేవ ఎతస్య పర్ణకాండ మూలాదిని సంగృహణీయామ ఇది వదన్ సహ ఉత్సాహేన సస్య సమీపం ప్రస్థాతుం ఉద్యత తావతా తం నివార్య చరకాచార్య అవదత్ అలం తస్య స్పర్శేన క్షేత్రస్వామిన అనుజ్ఞాం వినా సస్యాదీనాం సంగ్రహాయ ప్రయాస అపరాధాయ భవేత్ అత ఆదౌ క్షేత్రస్వామి సమీపగమనం చింతితాం ఇది తదా శిష్య అవదత్ ఆచార్యవర్య భవతా లోకోపకారాయ సస్యాది సంగ్రహ క్రియతే ఏతదర్థం कस्यापि अनुज्ञा प्राप्तव्या नास्ति इति राजाज्ञा एव खलु अस्ति एवं स्थिते एतस्य स्वीकरणाय क्रियमाणं प्रयासं रोद्धुं को समर्थः कः समर्थः इति चरकाचार्यः शिष्यस्य मुखमेव निर्निमेषं दृष्ट्वा क्षणं विरम्य अवदत् तादृशी राजाज्ञा अस्ति इति तु सत्यम् किन्तु राजाज्ञा अन्या शिष्टाचारः अन्यः अनुज्ञां विना अन्याधीनस्य वस्तुनः स्वीकारः अनुचितः इति तु शिष्टाचारः राजाज्ञा अस्ति इति हेतोः शिष्टाचारः कथं परित्यज्येत न त्यक्तव्यः सः इति शिष्यः स्वस्य व्यवहारस्य अनौचित्यं जानन् ಶಿರ ಅವನಮಯ್ಯ ಅತಿಷ್ಠತ್ ಕ್ಷಣಂ ವಿರಮ್ಯ ಚರಕಾಚಾರ್ಯ ಪುನಃ ಅವದತ್ ಸಮಾಜ ಅಸ್ಮಾನ್ ಅನುಕರಣಾರ್ಹಾನ್ ಮನ್ಯತೆ ಏತಾದೃಶೇ ಸ್ಥಾನೆ ತಿಷ್ಟದ್ಭಿ ತು ಸ್ವಸ್ಯ ವ್ಯವಹಾರಸ್ಯ ವಿಷಯ ವಿಶೇಷ ಜಾಗರೂಕತಾ ಓಢವ್ಯ ವಯಮೇವ ಶಿಷ್ಟಾಚಾರಾದೀನಾಂ ಉಪೇಕ್ಷಾಂ ಯದಿ ಕುರಿಯಾಮ ತರ್ಹಿ समाजे नैतिकम् अधःपतनं सम्भवेत् तत् यथा न भवेत् तथा जागरूकता सर्वदा वोढव्या एव अस्माभिः इति